ఓం శ్రీ గురుభ్యో నమ హరి స్మృతి పురాణానామాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం ఆప్యాయంతు మమాంగాన్ని సర్వం బ్రహ్మోపనిషదం మా బ్రహ్మ నిరాకృయా బ్రహ్మనిరాకుర్యా అనిరాకరణమస్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయపనిషత్సు ధర్మాణే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి త్రయో ధర్మస్కంధా యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమ తప ఏవ్వితీయ మీకు ఆసనం కనపడలేదా అక్కడ ఆసనం కనపడలేదా ఉందా బ్రహ్మచార్యాచార్యకులవాసీ తృతీయ వివాహానికి ముందు బ్రహ్మచారి అలా అనుకుంటాడు అథ కర్మ కురుమీయ అథ అంటే అధ్యయనం అయిపోయింది వేదాధ్యయనం అయిపోయింది వేదాధ్యయనం అయిపోవడం అంటే ఏమిటి డాక్టర్ చదువు పూర్తయింది డాక్టర్ చదువు పూర్తయితే అథ ఏం చేస్తాడు నర్సింగ్ హోమ్ ఒకటి పెట్టి ప్రాక్టీస్ అథ ప్రాక్టీస్ షురూ కర్నా పడతా ప్రాక్టీస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది అలాగే వేదం అంతా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా వాడు ఏం చేయాలి అథ కర్మ కురుమీయ ఇప్పుడు నేను కర్మను చేసుకుంటాను కురువీయా కుర్వీయ కుర్వీవహి కుర్వీమహి ఉత్తమ పురుష నిర్వచనం ఇప్పుడు నేను కర్మను చేస్తాను కాక ఆత్మనేపథ్యం విధిని విధిని ఇప్పుడు నేను కర్మను చేస్తాను కాక సో అంటే విధిలింగికి ఆశీర్లింగికి తేడా ఆ సకారాన్ని బట్టి ఉంటుంది ఆ సా ఉంటే ఆశీర్లింగ్ సా లేకపోతే విధిలింగ్ సీయుట్ ప్రత్యయము ఆ సీయుట్ లో ఉండే సకారము అది లోపిస్తే విధిని ఆ లోపించకుండా నిలబడి ఉంటే ఆశ్చర్యం ఆ రకంగా గుర్తుపట్టవచ్చు వస్తుంది సో కర్మ కుర్మీయ కర్మ కర్మ చేయాలంటే భార్య ఉండాలి భార్య లేదంటే కర్మకు అధికారం లేదు అది వైదిక దృష్టికోణం అలా ఉండదు భార్య లేదంటే కర్మ ఉండదు అంచేతనే మీకు ఉత్తర రామాయణం కల్పితం అది యథార్థం కాదు అవతర రామాయణంలో సీతాదేవి అడవిలో నిలబెడతాడు నిలబెట్టి అష్టమధ్యాగం చేస్తాడు అప్పుడు బంగారు సీతను పెట్టాడు అది వేద విరుద్ధం వేదము భార్య వివాహం చేసుకుని భార్యతో కలిసి యజ్ఞం చేయమని చెప్పింది తప్ప భార్య బొమ్మ బొమ్మ ఒకటి పెట్టుకుని యజ్ఞం చేయమని చెప్పలేదు నేను ఆలోచన చేసిన విషయంలో అంటే బ్రహ్మచర్య ఉపనయన కర్మ కర్మగురు అని చెప్పేసి పాఠం అని అంటే కర్మగురు పాఠం అది ఎప్పుడు వేదాధ్యయనం అయిపోయిన తర్వాత వేదాధ్యయనం అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి వివాహం చేసుకుని కర్మగురు ఇత్యర్థ ఎందుకంటే వివాహం లేదే అసలు కర్మకి సంబంధం లేదు ఏషయో అయజ్ఞో వా ఏషయో పత్నీక యహ అపత్నీక ఏష అయజ్ఞ నవిద్యతే యజ్ఞ ఎస్య సహ వారికి యజ్ఞం ఉండదు కాబట్టి నేను కర్మ చేస్తాను దానికోసం నేను వివాహం చేసుకుంటాను అని అలా చెప్తుంది శృతి శృతి చెప్తుందంటే బ్రహ్మచారి యొక్క మనస్ మనస్థితిని శృతి అనువదిస్తూ ఉంది కాబట్టి కర్మ చేస్తాను అని గృహస్థాశ్రమంలో ప్రవేశించి వాడిని పట్టుకుని వాడు కూడా బ్రహ్మ సంస్థుడైపోతాడు అని చెప్పటం సరికాదు తస్మాత్ స్వస్వామిత్వాభావాత్ భిక్షురేక గ్రహస్థాది అదంతా అయిపోయిందా ఓహో అవును అదంతా అక్కడ నేను ఎక్కడో పెట్టా తీసుకెళ్ళి వస్తున్నా శృతి అత్యాశ్రమిభ్య అక్కడికి వచ్చామా కాదు ఓకే వస్తున్నా వస్తున్నా వస్తున్నా యత్పునరుక్తమహాది శబ్దరుత్ పరిరాజితే నూహ బ్రహ్మ అది అయింది తస్యవ బ్రహ్మ సంస్థత సంభవాన్నాన్యేతి అంత అనుకోండి పునరుక్తం శబ్దా నిమిత్తన్నోపాదతే అంటే ఇప్పుడు బ్రహ్మ సంస్థ శబ్దము గూఢ శబ్దమా యోగ శబ్దమా అది చర్చ గూఢ శబ్దం అంటే ఒక పర్టికులర్ ఫిక్స్డ్ మీనింగ్ లో వారు దాన్ని ఉపయోగిస్తారు దాన్ని రూఢ శబ్దము అంటారు బియ్యము బియ్యము అంటే వండుకునేది ఉంటుంది ధాన్యము నుంచి వచ్చినది మనం వండుకు తినేది దానికి బియ్యము అని లేదు మీరు అక్కడ ఎక్కడైనా కుర్చీ ఉందేమో చూడండి ఎవరి చేత కూర్చుంటారు మీరు కూర్చోలేదా కూర్చోలేదు రెండు వచ్చేయండి మీకు ఇబ్బంది ఏం లేదా ఇదొక ఆసనం ఉంది దీన్ని సద్వినియోగం చేయొచ్చు ఇది కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఇక్కడ చర్చ శబ్దములు రూఢములు యోగములు అనే రెండు రకాలు రూఢము అంటే దాని వ్యుత్పత్తితో సంబంధం లేకుండా ప్రయోగిస్తారు దాన్ని రూఢ శబ్దములు అంటారు మీరు హై స్కూల్లో ఎప్పుడైనా ఈ క్రింది పదములకు వ్యుత్పత్త్యర్థములు రాయుడు అనే ప్రశ్నలు రాశారా అలాగే వ్యుత్పత్త్యర్థములు ఉన్న శబ్దములను యోగ శబ్దములు అంటారు యోగ అంటే కలయిక రెండు మూడింటి కలయిక ఇప్పుడు బ్రహ్మ సంస్థ శబ్దము రూఢమా యోగమా అని ప్రశ్న బ్రహ్మ సంస్థుడంటే సన్యాసియే అని చెప్పుట ఆ శబ్దమును రూపముగా చెప్పినట్టు అవుతుంది చూడండి ఎవడెవడైతే బ్రహ్మనిష్ట కలిగి ఉంటాడో వాడు సన్యాసయోగు కాక వనప్రస్థుడవు కాక వాడు బ్రహ్మ సంస్థుడవుతాడు ఆ లక్షణాన్ని బట్టి బ్రహ్మ సంస్థుడవుతాడు అని అర్థం చెప్పినట్లయితే దాన్ని యోగ శబ్దము అంటారు ఇప్పుడు మీరు బ్రహ్మ సంస్థ శబ్దాన్ని రోడ్డు శబ్దంగా ప్రతిపాదిస్తున్నారేనా అని పూర్వపక్షం ఎందుకంటే బ్రహ్మచారి బ్రహ్మ సంస్థుడు కావచ్చు గృహస్థు కావచ్చు వానప్రస్థుడు కావచ్చు కేవలం సన్యాసి మాత్రమే బ్రహ్మ సంస్థుడవుతాడు అని మీరు అలా ఎందుకు చెప్తున్నారు అంటే దాన్ని ఒక రకంగా మీరు రూఢ శబ్దంగా ప్రతిపాదిస్తున్నారు కదా మీ సరికాదు కదా అనే ఒక సమస్య అది రూఢశబ్దంగా బ్రహ్మ సంస్థలు సన్యాసులే అని అంటూ మళ్ళీ ఒకవైపు సన్యాసులు బ్రహ్మనిష్ఠులై ఉంటారు అని మళ్ళీ మీరే చెప్తున్నారు అంటే రూఢశబ్దాన్ని మళ్ళీ యోగం కింద మార్చినట్టు అవుతుంది మీరు అన్నట్టుగా రూఢశబ్దమైనట్లయితే ఇంకా దానికి మళ్ళీ బ్రహ్మయందు సంస్థ అంటే నిష్ట గలవాడు అనే అనే యోగార్థాన్ని మీరు చెప్పకూడదు ఎందుకంటే రూఢశబ్దములు అటువంటి వ్యుత్పత్తిని స్వీకరించము కదా అని అభ్యంతరం సో చెప్పుకున్నంతరం రూఢశబ్దా నిమిత్తం నోపాదతే నోపాదతే బహువచనం దత్తే దదాతే దదతే సో శబ్దములు నిమిత్తమును అంటే ఆ పదమునుకునే అర్థమును బట్టి ఆ పదాన్ని ఫలానా వారి ఎడల ప్రయోగిస్తున్నాము అనే నిమిత్తమును అపేక్షించము కాబట్టి బ్రహ్మ సంస్థ శబ్దము రూఢ శబ్దము అని మీరు అన్నట్లయితే చూడండి అక్కడ ఇంకొక చేరుందేమో గమనించండి ముందు చైర్ లేదు అక్కడ చైర్ ఉంది అక్కడ ఆ చేరు అమ్మగారికి ఇద్దాము ముందు ఎక్కడ కూర్చుంటారు కింద కలుగుతారా మీరు మీకు ఇబ్బంది ఏం లేదా సన్యాసులు బ్రహ్మనిష్ఠులు కనుక అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది ఇంకా కూర్చున్నారా సన్యాసులు బ్రహ్మ బ్రహ్మనిష్ఠులు కనుక సన్యాసులు మాత్రమే ఆ బ్రహ్మ సంస్థ శబ్దమునకు తగినవారు అని మీరు చెప్పారు కదా అలా ఎలా చెప్తారు సన్యాస బ్రహ్మ సంస్థ శబ్దము యోగమా రూఢమా యోగమైతే అందరికీ సమానంగా వర్తించాలి అది అలా కుదరదడుతున్నారు రూఢమైనట్లయితే బ్రహ్మనిష్ఠులు కనుక అనే నిమిత్తమును బట్టి ఆ శబ్దము సన్యాసులు ఎందు వర్తిస్తోంది అని చెప్పుటకు అవకాశము లేదు అని అభ్యంతరం కన్నా అభ్యంతరము నిలబడేది కాదు ఎందుకో తెలుసిన గృహస్థ తక్ష పరిమ్రాజకాది శబ్ద దర్శనాత్ మరి కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఈ చర్చ కొద్దిసేపు ఎందుకంటే ఇది మాఘ పురాణం కార్తీక పురాణం కాదు కదా అయితే పురాణ పంచాంగ శ్రవణం కాదు కదా పంచాంగ శ్రవణం అయితే శుక్ర దశలో శని అంతర్దశ ఉందంట ఓహో అలాగానే అందరూ తనకాయ ఊపొస్తారు నాకు ఆశ్చర్యం ఈ శుక్ర దశలో శని అంతర్దశ ఉందని ఆయన చెప్పడం ఏమిటి మీరు తలకాయ ఊపడం ఏమిటి మీరు వెంటనే ముక్కు పట్టుకోవాలి అది ఏమిటో మాకు తెలియలేదు మీరు కొంచెం వివరించండి మీరందరూ తెలిసిన వాళ్ళలాగా తలకాయ ఉండి రావడానికి ఏమైనా సందర్భం ఉందా కొంచెం ఓపిక పట్టాలి ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే ఈ శబ్దములు ఇవి రూఢము కాదు యోగము కాదు యోగ రూఢములు అవి రూఢంగా ప్రయోగిస్తూ ఉంటారు కానీ నిమిత్తాన్ని బట్టే ప్రయోగిస్తూ ఉంటారు గృహస్థ శబ్దము రూఢ శబ్దము ఫలానా లక్షణం గల వ్యక్తులకి అన్వయిస్తుంది వాళ్ళకి ఎందుకు అన్వయిస్తుంది అంటే వాళ్ళు ఇంట్లో ఉండడము అనే బేసిస్ మీద అన్వయిస్తుంది అలాగే పరివ్రాటిక శబ్దము రూఢ శబ్దము ఎందుకని కానీ అట్ ది సేమ్ టైం పరిత్యజ్యం రజతి కషాయధారిని పరివ్రాజకుడు అంటున్నారు అలా ఎందుకంటున్నారు అది రూఢము కానీ అట్ ది సేమ్ టైం నిమిత్తం కూడా దాంట్లో ఉంటుంది పరిత్యజ్యం రజతి అని వదిలిపెట్టి పోయినాడు అంచేతనే సన్యాసి మళ్ళీ వెనక్కి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని అడగకూడదు వాళ్ళు ఏదో చేసుకుంటారు ఇంకా వదిలిపెట్టడం అంటే వదిలిపెట్టారు మళ్ళీ వెళ్ళి నాకు వాటా ఇవ్వమని అడగకూడదు మీ దగ్గర పది ఎకరాలు ఉంది కదా రెండు ఎకరాలు వాళ్ళు నేను ఆశ్రమం కట్టుకుంటాను అని అలాగా అడగకూడదు అడగకుండా ఉంటే మంచిది సో పది రాజకీయ శబ్దము అది రూఢమా యోగమా దూనం అది రూఢము ఒక యోగ శబ్దం కూడా ఒక నిమిత్తాన్ని బట్టి ఆ శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు తర్వాత తక్ష అనే శబ్దాన్ని ఆయన ఇచ్చారు తక్ష అంటే వడ్రంగి వడ్రంగి శబ్దము అది మీరు విలేజ్కి వెళ్ళారనుకోండి అతను ఎవరండి అంటే వడ్రంగి అంటారు అయితే మరి అతని చేత బల్ల చేయించుకోవచ్చు అంటే వాడికి ఏం జరగాలండి అంటారు చూసారా అంటే అది రూఢంగానూ ఉంది ఈ వడ్రంగి వల్ల పని అవ్వదండి ఆ వడ్రంగిని పెట్టుకోండి ఈ వడ్రంగికి చెక్క పని చేత కాదు మరి ఇంకా వడ్రంగిని ఎందుకు అంటున్నారు అంటే ఒక రూఢంగా ప్రయోగిస్తున్నారు అట్ ది సేమ్ టైం దాని నిమిత్తాన్ని బట్టి కూడా ఆ శబ్ద ప్రయోగం చేస్తున్నారు అలాగే ఈ బ్రహ్మ సంస్థ శబ్దము కూడా అది సన్యాసుల ఎందు రూఢంగా ప్రయోగించండి అట్ ది సేమ్ టైం నిమిత్తాన్ని కూడా దానికి అప్లై చేసుకోండి అని అంటే ఇక్కడ అభ్యంతరం పోయి గృహస్థుల్ని బ్రహ్మ సంస్థలు అనడంలో మీకు అభ్యంతరం ఏమిటి అంటే అభ్యంతరం ఏం లేదు విరోధం ఉన్నది నేను ఈ గృహమునకు యజమానుడను ఇల్లు నాది ఈమె నా భార్య ఆమె నా చెప్పిన మాట వినాలి నాకేసి చూడాలి తప్ప ఇంకెవరికేసి చూడకూడదు అని కూడా నియమం పెట్టి మళ్ళీ నేను బ్రహ్మ బ్రహ్మనిష్ఠుడుగా ఉంటుంటాను అప్పుడప్పుడు అంటే ఎలా జరుగుతుంది అది అలాంటి విరోధం ఉంది కాబట్టి బ్రహ్మ సంస్థ శబ్దము గృహస్థుడను నేను అనేవాడికి అన్వయించదు అని చెప్తున్నారు అలాంటి విరోధం ఉంది కనుక విరోధం లేకుండా మీరు చూసుకుంటే పర్వాలేదు వాళ్ళండి చూద్దాం ఆయనే వ్యవస్థ చేస్తారు గృహస్థితి ప్రమ్రజ్యా తక్షణాది నిమిత్తోపాదానా అపి గృహస్థ పరిమ్రాజకౌ ఆశ్రమ విశేషే విశిష్ట జాతి మతి చేతి మూఢా దృశ్యంతే శబ్దా శబ్దములు రూఢములుగా మనకి కనబడుతున్నాయి అట్ ది సేమ్ టైం అవి యోగమును కూడా స్వీకరిస్తూ ఉన్నాయి అలాగా గృహస్థ శబ్దము కలదు గృహస్థితి అనే నిమిత్తాన్ని బట్టి గృహస్థ శబ్దము ప్రయోగింపబడుతూ ఉన్నది ఒక గృహమును అంటిపెట్టుకుని ఉంటున్నాడు అనే నిమిత్తాన్ని బట్టి గృహస్థ శబ్దము ప్రయోగింపబడుతూ ఉన్నది ప్రవ్రజ్య అంటే సర్వం పరివ్రజ్య గమనం అనే లక్షణాన్ని బట్టి ప్రవ్రా ప్రవ్రాజక అని పరివ్రా పరి అవుతుంది పరివ్రాజక అని అలాంటి శబ్దాలు ఒక సన్యాసి ఎందు ప్రయోగిస్తున్నారు ప్రవ్రాజక అంటే సన్యాసమే అర్థం రూఢము ఉండి కూడా పరిత్యజ్యం రజతే అనే నిమిత్తాన్ని కూడా అది స్వీకరిస్తూ ఉన్నది అలాగే గృహస్థ పరివ్రాజకం ఆశ్రమ విశేషే గృహస్థ శబ్దము ఒక నందు రూఢముగా ఉన్నది ఉన్నప్పటికీ యోగ అర్థ యోగ అర్థాన్ని స్వీకరిస్తాం అలాగే ఇప్పుడు ఇంట్లో ఉంటే వాళ్ళు గృహస్థుడు అంటారు వాడు ఇంట్లోనే ఉంటాడు భార్యా పిల్లలు కలిగి ఉన్న వాళ్ళే గృహస్థుడు అంటున్నారు కాబట్టి ఇంట్లో ఉండడం అంత మాత్రం చేత సరిపడదు రూఢంగా ఉన్నది భార్యా పిల్లలు వాడి ఎందే రూఢముగా ఉన్నది అలాగే పరివిరాజక అన్నది కూడా ఆ విధముగానే రూఢముగా ఉన్నది రూఢముగా ఉంటూ కూడా యోగాన్ని స్వీకరిస్తూ ఉన్నది ఇంకా తక్ష శబ్దము కలదే ఇది పూర్వం ఈ కులములన్నీ కూడా జాతులుగా స్వీకరింపబడేవి ఒక కులము ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ వడ్రంగులే అలా ఉండేది ఏమంటే వాళ్ళు మా ఊళ్ళో వడ్రంగి వాళ్ళ అబ్బాయి అండి ఇక్కడ బాటా పనిచేస్తుంది మేనేజర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అని ఉండొచ్చు బాటా షాప్ కాకపోతే పూర్వం ఏదో కంపెనీలో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మా ఊరు వడ్రంగి వాళ్ళ అబ్బాయి అంటే స్టిల్ అతన్ని వడ్రంగి అనే పిలుస్తారు అది రూఢము కానీ యోగమును కూడా అది స్వీకరిస్తూ ఉన్నది కొన్ని సందర్భాల్లో వడ్రంగి పని చేసి వాని ఎందు వడ్రంగి శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు కాబట్టి తక్ష అనే శబ్దము రూఢమా యోగమా కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వడ్రంగి వాళ్ళ అబ్బాయి అన్నారు కాబట్టి రూఢము అక్కడ వడ్రంగి పనిచేసి వాళ్ళని తక్ష అన్నారు కాబట్టి యోగము ఈ శబ్దములు ఆ యోగ రూఢ శబ్దములు నేను మీకు దృష్టాంతం చెప్పాను అదే పంకజం అనేది దృష్టాంతం బురద నుండి పుట్టేది అనే నిమిత్తాన్ని అది స్వీకరిస్తుంది కానీ ఒక పువ్వు మాత్రమే అది రూఢముగా ప్రవర్తిల్లుతుంటును నత్ర ఎత్ర తాని నిమిత్తాని తత్ర తత్ర వర్తంతే ఇప్పుడు గృహస్థ శబ్దము ఆ నిమిత్తం ఒక రూఢముగా ఉన్నదా నిమిత్తాన్ని బట్టి ఉన్నదా అంటే రెండు విధాలుగానూ మీకు కనపడుతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఆ నిమిత్తములు గలవో అక్కడక్కడ అవి ప్రవర్తించుట లేదు అంటే రోషముగా ఉన్నవి అని అర్థం చూడండి ఈ భాష్యాలు ఎంత జటిలంగా ఉంటాయో ఎత్ర ఎత్ర తానే తాని నిమిత్తాన్ని తత్ర ప్రవర్తంతే ప్రసిద్ధ్య భావాత్ ఇది కొంచెం చదువుతాను వినండి మొత్తం మీద రోహశబ్దములు నిమిత్తముతో సంబంధము లేకుండానే ప్రయోగించబడునని పూర్వపక్షి చెప్పిన మాట ఏది గలదో అది సరికాదు ఎందుకంటే గృహస్థుడు వడ్రంగి పరివ్రాజకుడు పంకజము ఆది శబ్దం చేయడం పంకజాన్ని పెట్టాను నేను అక్కడ మొదలైన శబ్దములు నిమిత్తము ఉన్న సందర్భములలోనే ప్రయోగింపబడుతున్నది గృహమునకు యొక్క అది గృహస్థ అంటే ఇంట్లో ఉన్నాడని కాదు గృహమునకు సన్యాసి యొక్క వడ్రంగి పనిని చేయుట బురదలో పుట్టుట అనే నిమిత్తములను బట్టియే గృహస్థుడు పరివ్రాట్ కక్ష పంకజము అనే శబ్దములు ప్రయుక్తమైనను ఇప్పుడు ఆ శబ్దములు నిమిత్తములు స్వీకరిస్తున్నాయి అంటే యోగ లక్షణం వచ్చింది వాటికి వచ్చినప్పటికీ గృహస్థ పరివ్రాజిత శబ్దములు ఆ రెండు ఆశ్రమముల ఎందు అంటే గృహస్థ శబ్దం ఒక ఆశ్రమానికే వాడుతున్నారు పరిమ్రాటి శబ్దాన్ని కూడా ఒక విశిష్టమైన ఆశ్రమానికే వాడుతున్నారు అంటే రూఢంగా వాడుతున్నారు అవి అవడానికి యోగ శబ్దములైనా రూఢముగా వాడుతున్నారు శబ్దము ఆ విశిష్టముకు వృత్తి గలవాణి ఎందు శబ్దం యోగ శబ్దం అయినప్పటికీ రూఢముగా అది ప్రయోగింపబడుతూ ఉన్నది పంకజ శబ్దము పద్మమునందు రూఢములైనది పంకజ శబ్దం కూడా నిమిత్తాన్ని బట్టి వచ్చింది బురదలో పుట్టుట అనే నిమిత్తాన్ని బట్టి వచ్చిన శబ్దమే అయినా ఒక పద్మమునందు మాత్రమే దాన్ని అడుగుతున్నారు అంటే రూఢమైనది కాబట్టి యోగ శబ్దములు కూడా రూఢము కావచ్చును ఏమిటి ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలిసిన బ్రహ్మ సంస్థ శబ్దము సంస్థ సంస్థాయస్య సహా బ్రహ్మ సంస్థ అనే యోగమును బట్టి వచ్చిన శబ్దమే అయినా సన్యాసి ఎందు రూఢమగుతున్నది అది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి అది సంగతి ఇక తర్వాత వాక్యం తర్వాత వాక్యం ఏమిటి అంతేగాని ఎక్కడెక్కడైతే ఆ నిమిత్తములు గలవో అక్కడక్కడ ప్రసిద్ధి లేకుండుటచే ఆ శబ్దమును ప్రయోగించబడుతలేదు ఉదాహరణకు నత్తగుళ్ళ బురదలో పుట్టిన పంకజం అనబడదు ఇప్పుడు పంకజం ఉన్నది పంక అంటే బురద బురదలోంచి పుట్టినది నత్తగుళ్ళ ఉన్నది నత్తగుళ్ళ ఎందు ఆ నిమిత్తం ఉన్నది బురదలోంచి పుట్టుక అనే నిమిత్తం అంటే యోగం ఉన్నది అయినా కూడా పంకజ శబ్దాన్ని నత్తగుళ్ళ ఎందు ప్రయోగించుటలేదు అలాగే గృహస్థుడు ఒక ఒకసో బ్రహ్మనిష్ఠుడే అయినప్పటికీ బ్రహ్మ సంస్థ శబ్దాన్ని గృహస్థుని ఎందు ప్రయోగించరు అది సన్యాసి ఎందు మాత్రమే రూఢముగా ప్రయోగింపబడుతూ ఉంటుంది అది తెలిసిందండి ఎక్కడెక్కడ నిమిత్తం ఉంది కదా అని అక్కడక్కడల్లా శబ్దాన్ని ప్రయోగించుకుంటూ పోవడం కాబట్టి వీడి ఆర్గ్యుమెంట్ ఈ బ్రహ్మ సంస్థ అనేది నాలుగోది కాదు తపస్సులోనే నాలుగోది పెట్టేసే ఈ నలుగురిలో ఎవడెవడు బ్రహ్మ సంస్థుడైతే వాడు వాడు ఆయా ఆశ్రమాల్లో బ్రహ్మ సంస్థుడైపోతాడు అని కేవల నిమిత్త శబ్దంగా కేవల యోగ శబ్దంగా చెప్పే ప్రయత్నం ఏది కలదో అది సరికాదు అది నిమిత్తమును స్వీకరించే యోగ శబ్దమే అయినప్పటికీ ఆయా సందర్భములలో రూఢమునందుగా రూఢశబ్దము వలె ప్రయోగింపబడుతున్నది కాబట్టి బ్రహ్మ సంస్థ శబ్దము పరిమిరాగకునయందు మాత్రమే ప్రయోగించుట తగును అది ఆర్గ్యుమెంట్ సరిపడిందండి మొత్తానికి సరిపెట్టుకో సఖా బ్రహ్మ సంస్థ శబ్ద నివృత్త సర్వకర్మ తత్సాధన పరిమిరాడేక విషయే अत्याश्रमिनी परमम सचे गुरुक्ता इहा भवितो मदहति गुरुक्ता అంటే రోహహా అంటే గుప్తహా గుప్తహా గుష్టిమాన్ గోహ इति आवస అని विष्णु देवा नंदगिरी တော့ ఇహా బంసవొచ్చుతది తథా ఇహాపి యొచ్చు మళ్ళీ ఇహా వస్తుంది ఆకర్నే ఇహ ఒక ఇక్కడ అధికంగా ఉన్నది మనం కూడా మాట్లాడేప్పుడు ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ అంటాం అదే వాక్యంలో శైలి మాట్లాడే శైలి ఆ విధంగా భాష్యకారులు ఇహాన్ని రెండు సార్లు అన్నారు ఒక ఇహ అధికం ఒక ఇహతో సరిపెట్టుకోవచ్చు ఇహ అంటే ఇక్కడ అని అర్థం ఓకే కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మ సంస్థ శబ్దానికి మీరు యోగార్థాన్ని తీసినట్లయితే నివృత్త సర్వకర్మ తత్సాధన పరివురాడేక విషయే సర్వకర్మలు వాటికి చెందిన సాధనములు అవి తొలగిపోయినవి సాధనములు ఏమొస్తాయో తెలుసునండి కర్మలో సాధనములు మీరు ఆశ్చర్యపోతారు కర్మలో సాధనములు అంటే యజ్ఞాయుధములు అని గలవు కర్మలో సాధనములు ఏమొస్తాయి ఇప్పుడు యజ్ఞంలో పురోడాశం తయారు చేయాలి ప్రొడక్షన్ తయారు చేయాలంటే బియ్యాన్ని దంచాలి ఒక రోల్ ఉంటుంది రోలు ఆ రోల్ని మొత్తటువంటి ఆ రోకలి ఉంటుంది ఈ పురోడాశాన్ని ఒక గిన్నెలో వేసి నిప్పుల మీద పెట్టి దాన్ని వేసాలి కాబట్టి ఆ గిన్నె ఉంటుంది దాన్ని కలిపేటువంటి స్పూన్ ఉంటుంది ఇవి యజ్ఞాయుధం దర్భలు ఉంటాయి తర్వాత పిడకలు ఉంటాయి అగ్నిహోత్రానికి సమిధలు ఉంటాయి ఇవన్నీ యజ్ఞానికి సంబంధించిన సామగ్రి మీరు మీరు ఆశ్చర్యపోతారు ఈ సామగ్రి ఉంటే సరిపడదు భార్య కాబట్టి భార్యను కూడా యజ్ఞాయుధాల్లో వడేసారి తీసుకెళ్ళి భార్య ఎందుకు యజ్ఞం ఏం లేదు కాబట్టి సర్వ కర్మ తత్సాధనములలో మొట్టమొదటి ఏముంటుంది భార్య ఉంటుంది అంచేతనే భార్య అనుమతితోనే కర్మ చేయాల్సి ఉంటుంది పూర్వం వాళ్ళు భార్య అనుమతిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా చేసేవారు శాస్త్రంలో ఏం చెప్పారంటే భార్యని సంప్రదించకుండా ఇంటికి అతిథిని పిలవద్దు అని చెప్పారు మనుష్య వృత్తికారుడు అలా చెప్పాడు అది ప్రాక్టికల్ ఇష్యూ అది ధర్మశాస్త్రానికి సంబంధించిన ఇష్యూ కాదు ఎందుకంటే భార్య అనుమతి లేకుండా ఆమె అధిష్టానికి వ్యతిరేకంగా మీరు ఇంటికి ఎవరినైనా నలుగురిని పిలిచారనుకోండి అప్పుడు వాళ్ళకి భోజనం పెట్టదు పెట్టినా విసుక్కుంటూ పెడుతుంది మీ గాలి తీసేస్తున్నారు మీరేమీ చేయలేరు వాళ్ళు ఉండగా ఆమె మీద విసుక్కోవడము లేకపోతే కోపగించడము కూడా ఉపయోగపడదు గుర్తు రక్తం పైగా పోనీ ఒకవేళ కోపం ఇస్తే పని సిద్ధిస్తుందంటే సిద్ధించదు అంచేతనే గృహస్థుల జీవితాలు ఆ విధంగా ఇటుగా పోతూ ఉంటాయి కాబట్టి కర్మలో భార్య సాధనము ఇతర సాధనములు వీళ్ళు సంస్థ శబ్దము ఇటువంటి సాధనములన్నిటి నుండి తొలగిపోయి కేవలము పరివ్రాట్టుగా ఇటు భిక్ష చేసుకుంటూ బతికివాడు ఎవరు ఉన్నాడో వాడి విషయంలో మాత్రమే బ్రహ్మ సంస్థ అనే శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు అత్యాశ్చర్యమిని వాడు అత్యాశ్చర్యమి కూడా అయి ఉంటాడు ప్రకృతంలో తెలుగులో చదువుతున్నాను అదే విధంగా ప్రకృతంలో కూడా సకల కర్మల నుండి మరియు యజ్ఞోపవీతాది కర్మ సాధనముల నుండి నివృత్తుడై యజ్ఞోపవీతం కర్మ సాధనం దాని నుంచి కూడా నివృత్తుడైపోయి ఇక్కడ అత్యాశ్రమిణి అంటే పైన చెప్పిన ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి చూసారా వీడికి ధర్మం చేయాలి వాడా ధర్మం చేయాలి ఈ పూజ చేయాలి ఆ కర్మ చేయాలని ఈ ఆశ్రమ ధర్మములన్నిటికీ అతీతుడైనటువంటి సన్యాసి ఉంటాడు వాడి ఎందు మాత్రమే ఈ బ్రహ్మ సంస్థ శబ్దము రూఢముగా ప్రయోగించబడుతున్నది నిమిత్తాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పటికీ రూఢముగా ప్రయోగించబడుతున్నది మంచి పని చేశారు ఆ కుర్చీ బయటకు తీసుకురావడం మనం మేక్ యూజ్ అవ్వచ్చు కదా ఇప్పుడు నేను చెప్పిన అర్థమైందండి కాబట్టి బ్రహ్మ సంస్థలు అంటే సన్యాసే రోషము ఎందుకు అర్థం వచ్చిందంటే వాడు బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు కనుక యోగం రెండు వచ్చేసే దాంట్లో కేవల యోగం పెట్టి బ్రహ్మ సంస్థ శుద్ధాన్ని గృహస్థులకు మీద అన్వయించవద్దు గృహస్థుడంటే నేను ఈ గృహమునకు ఓనర్ని అలా ఉంటాడండి జనులు దీన్ని మోడర్న్ ఫిలాసఫీలో ఏమన్నారంటే me and my family syndrome అన్నారు మీరు ఆలోచించండి నేను నా కుటుంబము అనే సిండ్రోమ్ లో బతుకుతూ ఉంటాను నేను చూస్తూ ఉంటాను నాకు ఆశ్చర్యం ఇంకా సిటీస్ లో కొంచెం పెద్ద మనస్సు కలిగి ఉంటారు పల్లెటూళ్ళకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు బ్రదర్స్ ఉంటారా వాళ్ళు తండ్రి ఉన్నప్పుడు కానీ తండ్రి పోయిన తర్వాత కానీ ఆస్తి పరుచుకుని విడివిడిగా ఉంటారు కలిసి కొట్లాడుకోవడం కంటే విడివిడిగా స్నేహంగా ఉండడం మంచిది కదా కాబట్టి విడివిడిగా ఉంటారు కానీ నేను చూసి ఆశ్చర్యపడిపోయి అంటే కూర్చోబెట్టి కింద పడిపోయేంత ఆశ్చర్యం అలాంటి సందర్భం ఏమిటంటే ఈ సోదరులు ఒకరికి ఒకరు శత్రువులను అనదగ్గట్టుగా ఉంటారు ఆ ఇంటి మీద కాఫీ ఇంటి మీద వాడాలన్నట్లుగా ఉంటారు వాళ్ళు పూజలు చేసుకున్నారనుకోండి వాళ్లే తింటారు తప్ప పక్కనున్న అన్నగారికి కానీ తమ్ముడు కానీ పెట్టారు అన్నగారు కానీ తమ్ముడు కానీ రోగంతో చచ్చిపోయినా కూడా మీరు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడు అలాగ చూసి నేను ఆశ్చర్యపోయాను అయ్యో మరి పైగా దాంట్లో ఉపాసనలు కూడా ఉంటాయి ఉపాసనలు కూడా ఉంటాయి అంటే అక్కడ చూస్తే ఆశ్చర్యం వస్తుంది అన్నగారు తమ్ముడు ఇద్దరు కలిసి ఋషి పంచమి వ్రతం చేస్తారు అంటే అన్నగారి భార్య తమ్ముడి భార్య ఒకే ముఖం పంచమి కదా అది పరిచయం ఒకే రోజు పరిచయం ఒకే కొంప వీళ్ళు విడివిడిగా ఉంటారు ఒకే ఇల్లు ఒకే వాకిలి అక్కడ చేస్తూ ఉంటారు ఒక వీడి ఒత్తి అటు వెళ్ళడానికి వచ్చి వస్తువు ఉపయోగిస్తారు లక్ష ఒత్తులు అనుకోండి ఇక్కడ వచ్చి అక్కడికి వెళ్ళొద్దు అక్కడ వచ్చి ఇక్కడికి రాకూడదు అంతలాగా అంటే దీన్ని me and my family syndrome అని అంటారు అలా బతుకుతూ ఉంటారు అలా బతుకుతూ మేము బ్రహ్మనిష్ఠులేమో అని ఎలా చెప్తారండి అంటే అప్పుడప్పుడు బ్రహ్మనిష్టలో ఉన్నాను అనే కాబట్టి కేవల నిమిత్తం వద్దు కేవల రూఢము కూడా వద్దు ముందు రూఢం చేయి బ్రహ్మనిష్ఠుడనగా సన్యాసి అని రూఢం చేయి రూఢం చేసి యోగం పెట్టడానికి ఆశ్రమ ధర్మములకు అతీతుడై ఆత్మనిష్ట కలిగిన సన్యాసి అంటే ఏమైనా అక్కడికి సన్యాసి అనే మాట రూఢమైనది ఆత్మనిష్ట కళ అనేది యోగం అటువంటి యోగం శబ్దముగా ఈ బ్రహ్మ సంస్థ శబ్దాన్ని మీరు స్వీకరించాల్సి ఉంటుంది కేవలం యోగం చేసినట్లయితే ఇంకా వేరే ఆశ్రమము అనేది లేకుండా మూడాశ్రమాలతో సరిపెట్టాల్సి ఉంటుంది అది మీమాంసకుల యొక్క ఆలోచన పద్ధతి అది తప్పు ఈ పరివ్రాట్కి పరమహంస అని ఒక పేరు కలదు పరమహంస అంటారు పరమహంస అనబడే పరమహంసలు ఎందుకంటారో తెలుసునండి హంస అంటే హంతి అజ్ఞానం ఇది హంస సూర్యుడికి హంస అని పేరు హంస అని సూర్యుడికి పేరు ఎందుకని చీకటిని పోగొడతాడు కనుక హంస అని పేరు హన ధాతువు నుంచి వచ్చింది హంత అంటే హనధాతువు నుంచి వచ్చినట్టుగానే హంస అనేది కూడా హనధాతువు నుంచి వచ్చింది అజ్ఞానం చీకటిని పోగొట్టే సూర్యుడు హంస పుంసస్సు జషత్ వసూలంతరిక్షసత్ అని మంత్రం సూర్యుడికి మంత్రం అలాగే సన్యాసికి హంస అయితే చాలా గొప్పవాడు హంస పరమహంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి కన్నో హంస ప్రచోదయాత్ శ్రీరామకృష్ణ వారిని పరమహంస అని అంటారు పరమహంస అంటే దాని ఇంగ్లీష్ లో సుప్రీం స్వాన్ అని ట్రాన్స్లేట్ చేస్తారు అంటే అక్కడ స్వాన్ అనే పదం సంస్కృతంలో లాగే ఇంగ్లీష్ లో కూడా రూపకముగా భావన చేయాలి మనం ఆయన పక్షం కాదు అభిప్రాయం ఏంటంటే హంస పక్షి ఆ హంస అనే పక్షి క్షీర నీర వివేకం చేస్తున్నది జ్ఞానం తెల్లగా కూడా ఉంటుంది కాబట్టి జ్ఞానమునకు చిహ్నము కాబట్టి రామకృష్ణ పరమహంసుల వారు స్వాన్ అంటే ఆ రంగును బట్టి ఆయన జ్ఞాన జ్ఞానము గల మహాపురుషులు అని అభిప్రాయం మంచిది కాబట్టి అటువంటి పరమహంస అనబడే సన్యాసి ఎందు మాత్రమే రూఢముగా ఉంటుంది వృత్త భవితుమర్హతి రూఢిశబ్దముగా ప్రయోగింపబడుటకు ఉన్నది కాబట్టి రూఢి చేసినాము యోగము యోగంతో మొదలుపెట్టి రూఢిగా చేసినాము అలా మీరు ఎందుకు సెపరేట్ చేయాల్సి వచ్చింది మొదటి మూడు ఆశ్రమముల వారిని ఈ సన్యాసిని త్రీ ప్లస్ వన్ అని ఎందుకు సెపరేట్ చేయాల్సి వచ్చిందంటే ముఖ్యామృతత్వ ఫలశ్రవణాత్ ముఖ్యామృతత్వం అనే ఫలం బ్రహ్మ సంస్థ అమృతత్వం ఇది ఇక్కడ అమృతత్వము అంటే మోక్షం అర్థం ముఖ్యామృతత్వం లోకాల్లో కూడా అమృతత్వం ఉన్నది అంటే దేవతలకి మరణము లేదు వాళ్ళకి ముసలిధనము లేదు అని మీరు కథలు వినుంటారు కదా అక్కడ కూడా కొద్దిపాటి అమృతత్వం గలదు దాన్ని ఆపేక్షిక అమృతత్వము అంటారు అంటే మనుష్యులతో పోల్చి చూసినట్లయితే దేవతలకు ఉన్నటువంటి అమృతత్వము చాలా గొప్పది ఇక్కడ బ్రహ్మ సంస్థ అమృతత్వమేటి అని ఇక్కడ చెప్పిన ఏ మోక్షము అమృతత్వము గలదో ఇమ్మోర్టాలిటీ అమృతత్వం అంటే అది ముఖ్యమైనది తప్ప ఆపేక్షికము కాదు అటువంటి ముఖ్యమైన అమృతత్వం అనే ఫలము ఎవరికి ఉంటుంది సర్వ కర్మ సన్యాసిని చేసిన ఆత్మనిష్ఠులకు లేక బ్రహ్మనిష్ఠులకు మాత్రమే ఉంటుంది అతశ్చ ఇదమేవా ఏకం ఏలోక్తం వేదంతో చెప్పిన సన్యాసం ఇదొక్కట వేదంలో చెప్పిన సన్యాసం ఇదొక్కట అంటే ఏంటి మీరు గృహస్థ బ్రహ్మచారిగా ఉండండి టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి ఆ క్రమం అనుసరించిన సందర్భంలో పెళ్లి చేసుకుని పెళ్లికి సన్యాసానికి మధ్యలో కొంత గ్యాప్ సడన్ గా సన్యాస అయిపోయి రోడ్డు మీద నిలబడడం కాకుండా పెళ్లిలో ఉండగానే గృహస్థాశ్రమంలో గృహస్థుడుగా ఉంటూనే కొంచెం సన్యాసం వైపు మొగ్గు చూపుకుంటూ ఆ విధంగా తర్ఫీద్ అవ్వండి తపస్సు అది చేసుకుంటూ తర్ఫీద్ అవ్వండి అది వానప్రస్థం దాన్ని యూ టు సన్యాసం ఇది వేదం చెప్పిన సన్యాసం ఇలా ఉండదు ఏదో ఒక్క పారిమరాజ్యం ఇలా ఉన్నది అయితే బ్రహ్మచారిగా ఉండి సన్యాసం తీసుకోవడం కూడా దీంట్లో భాగమే ఇంకా మధ్యలో ఉన్న బైపాస్ చేయొచ్చు బైపాస్ రోడ్ అంటారు ఉంటుంది ఆ బైపాస్ చేస్తే ఇంకా ఆ టౌన్ లోకి వెళ్లకుండా వెళ్ళిపోవచ్చు ఈ సిటీ ఈ బస్సులన్నీ బైపాస్ బస్సులు అక్కడ నేను చూశాను దగవాడ బైపాస్ బస్సు అది బైపాస్ బస్సు అంటే అది ఇంకా బెదవాడలో అవుతుంది వెళ్ళింది ఎక్కడ మధ్యలో ఏ టౌన్ లోనో ఆగదు టౌన్ బయట దింపమంటే దింపుతారు ఆ బస్సు పేరే బైపాస్ బస్సు ఆ రకంగా బైపాస్ బస్సు ఎక్కి కొంతమంది బ్రహ్మచర్యం నుండే సన్యాసం స్వీకరిస్తారు నేను నా భార్య నా ఇల్లు నా వాకిలి నా డబ్బు నా పొలం అని ఈ రకంగా పెట్టుకున్న వాడికి సన్యా బ్రహ్మ సంస్థ శబ్దాన్ని అప్లై చేసేసి ఆయన్ని కూడా సన్యాసిగానే మీరు లెక్క వేసి తద్వారా సన్యాసాశ్రమానికి గండి కొట్టి సన్యాసాశ్రమంతో ఏం లేదు మూడాశ్రమాలే అని ఉన్నా దీన్ని కూడా వీటిల్లో కలిపేసుకోండి అనే ధోరణి ఎవరిదో తెలుస్తున్నాండి మీమాంసకుల మీమాంసకులను కూడా భాక్త మతాన్యాయులు భక్తులు మీమాంసకులలో రెండు భక్తులు ప్రాభాకరులు భక్తులు అంటే భర్త కుమారుల భక్తుని అనుసరించిన వాళ్ళు మీకు కశ్మీర్ లో పాకిస్తాన్ లో భట్ అనే మరో వస్తూ ఉంటుంది భుక్తో భట్ వీళ్ళందరూ కూడా భారతమతానుయాయులు ఒకప్పుడు వీళ్ళందరూ ఇస్లాం లో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ముక్తుడు భట్ అనే ఎవడో ఉన్నాడు భారతుడు భారతమతానుయాయి ఒకప్పుడు వాడి పూర్వీకులందరూ వీళ్ళు కట్ట కర్మవాదులు కర్మే ఉపాసనని కూడా పెట్టుకోలేదు ఎందుకంటే ఉపాసనని మీరంటే వీడు ఎలాగ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు కర్మ మానేస్తాడు కాబట్టి ఉపాసన కూడా వద్దు కర్మే ఉపాసన అంటే అంతర్ అంతర్దృష్టి అయింది కదా కర్మ బహిర్దృష్టి బహిర్దృష్టి ఉంటేనే కర్మ సిద్ధిస్తుంది ఎంతసేపు బయటికి చూస్తూ ఉండాలి బహిర్ముఖులుగా ఉండాలి వీడు ఉపాసన అంటే అంతర్ముఖుడు అవుతాడు ఆ అంతర్ముఖుడై అక్కడతో ఆగడు ఇంకా మరీ లోతుగా అంతర్ముఖుడై కర్మలకి అసలు పెడతాడేమో మరింత అంతర్ముఖుడై సన్యాసం పుచ్చుకుంటాడేమో కాబట్టి అసలు ఇంకా అంతర్ముఖత్వాన్ని కూడా తిరస్కరించి పారేశారు భారత మతాన్ని కానీ